ధానిష్ట నక్షత్రం స్తోత్రం వసో పవిత్రమసి శతధారం వసో పవిత్రమసి సహస్రధారం దేవస్య సవితా పునాత్ వసో పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి